కీర్తన నూట అరవై ఒకటి మందు లేదు దీనికి మంత్రమేమియు లేదు మందు మంత్రము తన మతిలోనే కలదు కదలకుండగతన్ను కట్టివేసిన గట్టు కొంత వలదా వదలించబోయిన వడిగుని పై పైనే కదియుగాని తన్ను వదలదేమియును మనసు లోపల నుండి మరి మీద తానుండి ఎనసిన తిరువేంకటేశుని తనరిన తలపున తలప దుష్కృతములు తనకు తానే వీడు దలకబలదుగానా